द्यावा पृथिव्योरिदमन्तरम् हि व्याप्तम् त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतम् रूपमुग्रम् तवेदम् लोकत्रयम् प्रव्यथितम् महात्मन् द्यावापृथिव्योः इदम् अन्तरम् हि अन्तरिक्षम् व्याप्तम् त्वया एकेन విశ్వరూపధరేణ దిశశ్చ సర్వా వ్యాప్తాः దృష్ట్వా ఉపలభ్య అద్భుతం విస్మాపకం రూపం ఇదం తవ ఉగ్రం క్రూరం లోకానాం త్రయం లోకత్రయం ప్రవ్యథితం భీతం ప్రచలితం వా హే మహాత్మన్ అక్షుద్రస్వభావ